कथम् अविक्रियात्मा इति द्वितीयो मन्त्रः न जायते म्रियते वा कदाचिन्नायम् भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयम् पुराणो न हन्यते हन्यमाने शरीरे न जायते न उत्पद्यते జనిలక్షణా విక్రియా న ఆత్మనో విద్యతే ఇత్యర్థః న మ్రియతే వా వా శబ్దః చార్థే న మ్రియతే చైతి అంత్యా వినాశలక్షణా విక్రియా ప్రతిషిధ్యతే కదాచిత్ శబ్ద సర్వవిక్రియా ప్రతిషేధై సంబధ్యతే న కదాచిద్ న కదాచిత్ మ్రియతే इति एवम् यस्मात् अयम् आत्मा भूत्वा भवनक्रियाम् अनुभूय पश्चात् अभविता अभावम् गन्ता न भूयः पुनः तस्मात् न म्रियते यो हि भूत्वा न भविता स म्रियते इति उच्यते लोके वा शब्दात् न शब्दाच्च अयम् आत्मा अभूत्वा भविता वा देहवत् न भूयः पुनः तस्मात् न जायते यो हि अभूत्वा भविता स जायते इति उच्यते न एवमात्मा अतो न जायते यस्मातेवम् तस्मात् अजः यस्मात् न म्रियते तस्मात् नित्यश्च यद्यपि आद्यन्तयोः विक्रिययोः प्रतिषेधे सर्वा विक्रियाः प्रतिषिद्धा भवन्ति तथापि मध्यभाविनीनाम् विक्रियाणाम् स्वशब्दैः एव तदर्थैः प्रतिषेधः कर्तव्य इति अनुक्तानामपि यौवनादिसमस्तविक्रियाणाम् प्रतिषेधो यथा स्यादिति आह शाश्वत इत्यादिना శాశ్వత ఇది అపక్షయలక్షణా విక్రియా ప్రతిషిధ్యతే శశ్వద్భవः శాశ్వతः నాపక్షీయతే స్వరూపేణ నిరవయవత్వాత్ నిర్గుణత్వాచ్చ న అపి గుణక్షయేణ అపక్షయ అపక్షయ విపరీతాపి వృద్ధిలక్షణా విక్రియా ప్రతిషిధ్యతే పురాణ ఇది యో హి हि अवयवागमेन उपचीयते स वर्धते अभिनव इति च उच्यते अयम् तु आत्मा निरवयवत्वात् पुरापि नव एव इति पुराणो न वर्धते इत्यर्थः तथा न हन्यते न विपरिणम्यते हन्यमाने విపరిణమ్యమానే अपि శరీరే హంతి అత్ర విపరిణామార్థో ద్రష్టవ్య అపునరుక్తతాయై న విపరిణమ్యతే ఇత్యర్థ అస్మిన్ మంత్రే షడ్భావవికారా లౌకికవస్తువిక్రియా ఆత్మని ప్రతిషిధ్యంతే సర్వప్రకారవిక్రియారహితాత్మా ఇది వాక్యార్థ యస్మాదేవం తస్మాత్ ఉభౌ తౌ న విజానీత ఇది పూర్వేణ మంత్రేణ అస్య సంబంధ